తేషాం వారికి ముక్తి మోక్షము వా ఎక్కడిది అంటే లేదు అని అర్థం వా లేదా ఇహా ఈ లోకమునందు సుఖము సుఖము వా ఎక్కడిది సుఖం అంటే ఆనందం కాబట్టి నువ్వు ద్వైతమే పట్టుకుని ఆ పట్టుకునే కుండేటికి మూడే కాళ్ళు అన్నట్టుగా ద్వైతాన్ని గట్టిగా పట్టుకుని దాంట్లోనే నాకు రక్షణ లభిస్తుంది అన్నంత వరకు వాడికి రక్షణ లేదు దాంట్లోనే నాకు ఆనందము అన్నంత వరకు ఆనందము లేదు ఫ్రీడమ్ లేనే లేదు ఎందుకంటే నువ్వు ద్వైతాన్ని పట్టుకుంటే ఇంక ఫ్రీడమ్ ఏమున్నది లేదు పరాధీనుడుగానే ఉండిపోతాడు అది అద్వితీయ బ్రహ్మతత్వం జానంతి యదా తదా కాంతా ఏవాఖిలాస్తేషాం సుఖం మీరందరూ కూడా సుందరకాండ పుస్తకాలు కొన్నారు నిన్న ఆ సుందరకాండ నాకు మహా నచ్చేసింది మిగతా వాళ్ళకి ఏం నచ్చిందో ఏం నచ్చలేదో నేను అయితే మరి సుందరకాండ పుస్తకాలు కొనండి ఎప్పుడో పెట్టేసుకుందాం శుక్రవారం నాడు అయితే ఒక క్లాసు సుందరగానే ఉండి తీరుతుంది ఏదో శుక్రవారం పవిత్రమైన దినము అంటే వేదాంతానికి కూడా పవిత్రమే ఏదో మాట శుక్ర శుక్ర అంటే జ్ఞా పొగలు అని అర్థం శుక్ర అంటే పొగలు అంటే జ్ఞానము కావ్య లక్షణాన్ని పరిశీలించవచ్చు కావ్యాలంటే ఎలా ఉంటాయి పైగా మీరందరూ కొద్ది గొప్ప సంస్కృతం వింటూనైనా ఇప్పుడు వా ఇహ వా సుఖం ఏదో కొంత పదచ్ఛేదము పదాలు కలయిక తెలుస్తోంది కనుక రామాయణంలో సుందరకాండని మీరు అవలోకగా తెలుసుకోగలుగుతారు ఎక్కడైనా క్లేశం ఉన్నట్లయితే నేను ఉన్నంత అన్ని శ్లోకాలు అన్వయించవు అక్కడక్కడ అక్కడ గతిమవుతుంది సడన్ గా ముఖం మీద కొట్టినట్టుగా ఓ శ్లోకం వస్తుంది అది ఏమిటో అర్థం అటువంటిప్పుడు పక్కనే అనువాదకుడు ఉంటాడు గీతా వాళ్ళు సమర్థులైన పండితుల చేతికి చేయిస్తారు తప్పులు లేకుండా వేస్తారు అంటే వాళ్ళ లక్షణం అది ఆ చేయించిన ఆయన నేను ఎదుగును ఇక్కడ కూర్చుని హైదరాబాద్ లో కూర్చుని ఖేన్ఖాన్ ఏదో ఉంది ఆయన పేరు ఆయన పండితులతో చేయించి నన్ను అప్పుడప్పుడు కన్సల్ట్ కూడా చేసేవాళ్ళు ఏమండి దీన్ని ఇలా చేశారు పండితులు మీ అభిప్రాయం ఏమిటి గా ఉంది బాగుంటుంది మీరు రాసిన పుస్తకంలో ఇంకో పుస్తకంలో మీరు రాసిన పుస్తకంలో మీరు ఎలా చేశారు నేను ఇలా చేశాను కనపడింది అని ఆయన అలా చూసుకున్నాడు అనువాదం చేసిన దాన్ని ఆయన పరిశీలించింది ఆయనకి తెలుగు వచ్చి కాదు తెలుగు సంస్కృత మహంలో మహావిద్వాంసుడు అంచేతను ఇతర పండితుల సహాయం చేసుకుని ఒక పండితుడు చేసిన రచనను అనువాదము ఇంకొక పండితులతో సరిపు పోల్చుకుని మాట వాళ్ళతో చెప్పి మేము ఇలా సరిపోల్చుకుంటాము దీంట్లో దాపరికం ఏం లేదు మళ్ళీ ఆయన మనస్సు కష్టపెట్టు కూడా అలా ఏమి ఉండవు ఇంకా ఓపెన్ గా ఉంటుంది ఆ విధంగా చేశాను వాళ్ళు నేను ఆ ప్రాసెస్ ఇంకా నేను గమనించాను మంచిగా చేశాను హిందీ అయితే ఇంకా అసలు మీరు ఆలోచించకండి చాలా మధురంగా అనువాదం కూడా ఇంగ్లీష్ కూడా బాగానే ఉంటుంది కొంచెం జటిలంగా ఉంటుంది ఇంగ్లీష్ ఆ భాష సంస్కృత భాషలో శ్లోకాన్ని లో అనువాదం చేయడానికి మామూలు టెర్మినాలజీ అది మామూలు ఒకాబులరీ పడదు కొంచెం ఎక్కువ ఒకాబులరీ కావాలి కాబట్టి దానికి తగ్గట్టుగా ఇంగ్లీష్లో మెట్టి పాండిత్యం ఉంటే కానీ అది కొరుకుడు పడదు అందుకంటే సంస్కృత శ్లోకం అంటే ఏమిటి ఉంటుంది కాబట్టి తెలుగు సంస్కృతం తెలుగు హిందీ ఈ పుస్తకాల్లో ఏదో ఒక పుస్తకం కొన్ని పెట్టుకోండి తొందరగానే మొదలు పెడదాం మొదలు పెడితే అయిపోతుంది ప్రతి శ్లోకము నేను చెప్పను పద్దెనిమిది శ్లోకాలు చెప్తాను నేను విధులు పెట్టిన శ్లోకాలు హోంవర్క్ అవి మీరు ఇంటి దగ్గర చూసుకోవచ్చు దాంట్లో కొన్ని రిపిటేషన్స్ ఉంటాయి చెప్పిన విషయాన్ని మరో పద్ధతిలో చెప్పే లోకం పద్ధతిగా ఉంటుంది అది ఇంకా నేను చెప్పను అది మీరు చూసుకోండి అలా చేద్దాం తో రావణనేతాయా అనే శ్లోకం దగ్గర మొదలుపెట్టి మనకి అద్వితీయ బ్రహ్మతత్వాన్ని బాగా చదివేం కనుక అది కూడా చాలా మధురంగా ఉంటుంది అద్వైత వేదాంతానికి తక్కువ ఏమీ కాదు ఉత్తమాధమ భావాశ్చేత్ తేషాం సదస్తుతేన స్వప్నస్థరాజ్యభిక్షాభ్యాం అబుద్ధ స్పృశ్యతే ఖలు అంటే పైన చెప్పిన దానికి చిన్న పూర్వపక్షం కాబట్టి అందరూ భ్రాంతులేనా అవును ద్వైతులు అందరూ భ్రాంతులే అవును అడగొట్టు వాళ్ళు భ్రాంతులే నిలువు కొట్టు వాళ్ళు భ్రాంతులే అవును బొట్టు లేని వాళ్ళు కూడా భ్రాంతులే మరి అందరూ భ్రాంతులే అయితే వాళ్ళలో కొందరు సుఖాన్ని ఎక్కువ పొందుతున్నట్టు కొందరు ఎక్కువ దుఃఖాన్ని పొందుతున్నట్టు తేడాలు ఎందుకు కనపడుతున్నాయి భ్రాంతులు అందరూ ఒక్కలాగా ఉండాలి కదా అందరూ సమానంగా సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ పొందాలి కదా కానీ వాళ్ళలో కొంతమంది పండితులుగా చలామణి అవుతున్నారు కొంతమంది నిరక్షర అని అనిపించుకుంటున్నారు కొంతమంది ధనవంతులు కొంతమంది నిర్ధనులు కొంతమంది భోగభాగ్యాలతో కొనుగోలుతున్నారు మరికొంతమంది అడుపుతుంటున్నారు మీరేమో అందరినీ పట్టుకుని ఒకే కట్టి అందరినీ భ్రాంతులని తిట్టి పారేశారు మీరు మిగలలేదు అందరూ భ్రాంతులే ఈ మాట అనుకూలంగా లేదు అందరూ భ్రాంతులైతే అందరూ ఒకేలా ఉండద్దా అందరూ ఒకే రకంగా దుఃఖాన్ని భయాన్ని అనుభవించాలి కదా వాళ్ళు అలా లేదే అని పూర్వపక్షం దాని మీద సిద్ధాంతం ఏంటంటే ఇప్పుడు అంటే మీకు సామెత ఒక మోపు మోట సామెత ఒకటి ఉన్నది మీరు మరోలా అనుకోకండి ఇప్పుడు మురికిలో పురుగులు పైన పురుగులు అయితేనేమిటి కింద ఉన్న పురుగులు అయితేనేమిటి అన్నీ ఉంటాయి మట్టిలో పురుగులు పైన పురుగులు గొప్పవి కింద పురుగులు తక్కువ అలా ఉంటుందా గడ్డి పురుగులు పైన గడ్డికి పైన భాగంలో ఉన్నవి మంచివి గడ్డికి అడుగు భాగంలో ఉన్నవి గొప్పవి ఎలా ఉంటుందా తర్వాత నువ్వు చెప్తున్న ఈ భేదములు దేంట్లో ఉన్నాయి సంసారంలో ఉన్నాయి ఆ సంసారం సత్యమని నీకు ఎవరు చెప్పాడు సంసారం సత్యం కాదు కేవలము శుద్ధ స్వరూపం ఏదైతే కలదో అంటే ఏ స్వరూపం అది ఈ జగత్తు కల్పితము అని తనలో విలీనం చేసుకున్న స్వరూపం ఈ దేవుడు నాకంటే భిన్నంగా లేడు అని తనలో విలీనం చేసుకున్న స్వరూపం ఆ స్వరూపం అది ఎలాంటి స్వరూపం అంటే మొత్తం జగత్తునంతనే మింగి కూర్చున్న స్వరూపం దేవుని కూడా మింగి కూర్చుంది గుడిని గుడిలో లింగాన్ని మింగినట్టుగా జగత్తుని దేవుణ్ణి కూడా తనలో కలిపేసుకున్న స్వరూపం ఆ స్వరూపంలో నిలిచి ఉన్నవాడికి జగత్తు సత్యం ఎందుకుంటుంది అవనే అవదు సత్యం కాని జగత్తులో వీడు సుఖంగా ఉన్నాడు వాడు దుఃఖపడుతున్నాడు రెండు కూడా కులక్తియే తేడా ఏమీ ఉండదు ఇప్పుడు సినిమాకి వెళ్ళాకండి సినిమాలో ఒకడు దుఃఖపడతాడు ఇంకొకడు దుఃఖపడతాడు సినిమా లక్షణం ఏంటంటే ఇంటర్వెల్ దాకా హీరో సుఖపడతాడు కాదు ఇంటర్వెల్ దాకా హీరో దుఃఖపడతాడు విలన్ సుఖపడతాడు ఇంటర్వెల్ నుంచి సినిమా అయిపోయి సుఖం వచ్చేదాకా హీరో సుఖపడతాడు విలన్ దుఃఖపడతాడు హీరోయిన్ కూడా ఇంటర్వెల్ దాకా దుఃఖపడుతుంది శుభం అయ్యే టైంకి శుభపడుతుంది ఇది ఇది సినిమా దీంట్లో ఇంటర్వెల్ దాకా ఉన్నది మంచి అంటారా లేకపోతే ఇంటర్వెల్ తర్వాత ఉన్నది మంచి అంటారా ఏం చెప్తారు కాబట్టి ఈ కాల్పనికమైన జగత్తులో వీడు సుఖపడ్డాడు వాడు సుఖపడ్డాడు అని అలా అనుకోకూడదు అసూయ ఉండకూడదు ఎవరైనా సుఖంగా ఉంటే మనం సంతోషించాలి కానీ వాడు సుఖపడిపోతున్నారే అని అసూయ ఉండకూడదు ఓ మహాత్ముడు ఎవరన్నాడో తెలిసిన సపోజ్ మీరు ఒక ధనవంతుల్ని చూసో లేకపోతే భోగభాగ్యాలతో కొనసాగుతున్న వాడిని చూసో మీరు అసూయ పడుతున్నారనుకోండి మీరు అసూయల్లా పడుతూనే ఉంటారు వాడు ఎవరినో మహాత్ముడిని కలిశాడు వాడికి ఎవడో మహాత్ముడు ఎవడో కలిశాడు ఆ మహాత్ముడి పాదానికి అభివందనం చేశాడు అయ్యా నాకు మీరు మోక్ష మార్గాన్ని ఉపదేశించాలి అని కోరాడు కాబోయే నేను తప్పకుండా ఉపదేశిస్తాను భగవద్గీత చదువుకో అని భగవద్గీత చదువుకుంటున్నాడు ఇప్పుడు మీరు పడుతున్న మనిషి మోక్ష మార్గంలో ఉన్నాడు మీరెక్కడ ఉన్నారు వాడిని వాడిని చూసి అసూయపడుతూ కూర్చున్నారు ఇప్పుడు దీంట్లో నష్టపోయేది ఎవరు మీరే కాబట్టి అసూయ పడకూడదు వాళ్ళని చూసి మనం సంతోషించాలి అందరూ ఆత్మస్వరూపులే దీంట్లో ఈ హెచ్చు తగ్గులన్నీ కల్పితములే దాంట్లో వాస్తవికత ఏమే లేదు అని ఆ విధంగా ఆ పూర్వపక్షాన్ని ఈ శ్లోకము తీసి పక్కన పెడుతూ ఉన్నారు పెద్ద విషయం ఏం కాదు సింపులే ఉత్తమాధమ భావ चेत् तेन खलु తేషాం వారికి అనగా ఆ భ్రాంతి పడిన వారికందరికీ ఉత్తమాధమ భావ గొప్పవారు తక్కువ వారు అనే భావము అనే స్థితి సత్ చేత్ ఉన్నట్లయితే అస్తు ఉండని మీరు అందరినీ పట్టుకునే బ్రహ్మ నుంచి తుడుము దాకా ఒక్క దెబ్బతో కొట్టిపారే అలా అంటారు ఒకసారి కదా ఉంది బ్రహ్మదేవుడి దగ్గర మొదలుపెట్టి తుడుము తుడుము అంటే ఏదో చిన్న తోటలో ఏదో అంతవరకు ఏమిటండి ఆ సామెత బ్రహ్మ తెలుగులో సామెత ఉంటుంది అంటే వీడి తిట్టాడు ఇది తిట్టుడు సామెత తిట్టడానికి సంబంధించిన సామెత ఒక ఆయన అందరినీ పట్టుకుని తిట్టాడు ఎవరిని తిట్టాడు అని అడిగారు అడిగితే అద్దర్ని ఇచ్చాడు అద్దర్ని అంటే ఏమంది బ్రహ్మదేవుడి దగ్గర మొదలుపెట్టి తుడుబు వరకు అద్దర్ని తిట్టాడు అది సాంతదికి ఏమైనా అర్థమైంది అది అని శాంతం అలాగా నేను విన్నాను బ్రహ్మదేవుడు మొదలుపెట్టి తుడుబు తుడుబట్టే ఎందుకు పనికిరాలి వాడు ఎవడో ఒకడున్నాడు వాళ్ళు అందరినీ పుట్టుకొచ్చాడు ఎవరిని స్పేర్ చేయలేదు మీరు అలా తీసుకున్నారు అందరినీ భ్రాంతి తిట్టాడు కదా మరి అందరినీ భ్రాంతులని చెప్పేసి అన్నారు కదా మీరు అలాగా బ్రహ్మదేవుడిని తుడుము వరకు అందరినీ భ్రాంతులు అనేసారే బ్రహ్మదేవుడు చాలా గొప్పవాడు పోనీ తుడుమంటే అంటే బ్రహ్మదేవుడు చాలా గొప్పవాడు మరి అందరూ భ్రాంతులని అలా అందరినీ ఒకే రకంగా తిట్టేస్తే ఎలాగండి అంటే అయితే ఏమంటావు ఈ తిట్టబడిన వాళ్లలో ఈ భ్రాంతులని మేము చెప్పిన వాళ్ళలో కొంతమంది ఉత్తమ స్థానాల్లోనూ మిగతా వాళ్ళ అధమ స్థానాల్లో ఉన్నారని నేను అభిప్రాయం అవునండి ఉంటే ఉండని అది పెద్ద విషయమే కాదు మా తిట్లు అలా ఉంటాయి మేము ఆ తిట్లు ఇప్పుడు విత్డ్రా చేసింది ఏమీ లేదు లెట్ బి ఏనా దాని చేత అనగా ఆ హెచ్చు తగ్గుల చేత కిమ్ ఏమి ప్రయోజనము అంటే దానివల్ల ఏమీ అయ్యేది లేదు అందరూ భ్రాంతులే మేము తిట్టిన తిట్టు ఇట్ స్టాండ్స్ దాన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకో తెలుసిన స్వప్నస్థ రాజ్య భిక్షాభ్యాం స్వప్నమునందుండే రాజ్యము భిక్షలచే బుద్ధ జ్ఞాని నృశ్యతే ఖలు స్పృశించబడుటలేదు కదా ఇప్పుడు ఒక జ్ఞానం ఉన్నాడండి జ్ఞానం అంటే వాడు ఆత్మజ్ఞానం కానక్కర్లా స్వప్నం నుంచి తెలివి వచ్చినవాడు బుద్ధ అంటే మేలుకొన్నవాడు అలా చెప్పండి బుద్ధ మేలుకొన్నవాడు అని చెప్పండి ఓకే అది దృష్టాంతం ఇప్పుడు మీరు కలగన్నారండి కల కళలో మీకు రాజ్యాధిపత్యము మీరు చక్రవర్తి శంకరులు వర్ణించారు ఆ చక్రవర్తి తన సామ్రాజ్యాన్నంతని కూడా ఓసారి పరిశీలించి రావడం కోసమని పల్లకీలో సేనాధిపతులు మంత్రులు మొత్తం సరంజామా అంతా వేసుకుని ఆయన సమ్రాజ్ సామ్రాజ్యంలో తిరుగుతున్నాడు ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి మహారాజు తిరుగుతున్నాడు నరేంద్ర మోడీ గారు తిరిగినట్టుగా తిరుగుతున్నాడు ఇంతట్లోకి తెలియవచ్చు ఏమైంది ఆ సామ్రాజ్యం ఉంటుంది అది నీ తెలివి వచ్చిన వాళ్ళని ఆ మహారాజ పదవి దీన్ని స్పృశిస్తుందా అంటే ఏమైనా మహారాజు అవుతాడా ఎత్తిన ఏదైనా కిరీటం ఉంటుందా కొన్ని స్వర్ణంలో పెట్టుకున్న కిరీటం ఏమైనా వస్తుందా కదా రోజు కళలో పెద్ద పులి కనపడుతుంది ఆ పెద్ద పులి మీద పడి చంపేస్తుందని భయం కూడా వేసేది కళలో అందుకోవడం వాడు గన్ను కొనుక్కున్నాడు గన్ను కొనుక్కుని ఆ గన్ను లోడు చేసుకుని తల కింద తరగడా కింద పెట్టుకుని కొనుక్కున్నాడు ఇప్పుడు వాడికి గలలో పెద్ద పులి గడద తీరుతుందా లేదు ఎందుకంటే గన్ను జాగ్రత్త వ్యవస్థలో ఉన్న గన్ను స్వప్నంలో ఉన్న పెద్ద పులి మీద అది పనికిరాదు అలాగే రివర్స్ కూడా రివర్స్ కూడా అలాగే వాడికి తెలివి వచ్చింది తెలివి వస్తే పెద్ద పులి లేదు భయము లేదు ఇంక ఇప్పుడు ఇదన్నందుకు కాబట్టి స్వప్నంలో ఉండే చక్రవర్తి పదవి తెలివి వచ్చిన తర్వాత వాడిని అది స్పృశించదు స్వప్నంలో ఉండే భిక్ష మీరు స్వప్నంలో భిక్ష వెతుకుతున్నారు భిక్ష ప్రకృతి భిక్షము వికృతి రెండో ఒకటే బీని బీ చేయాలి క్షాని చ చేస్తే అక్కడికి భిక్షము భిక్ష భిక్ష బిత్స బిత్సము భిక్ష బిత్సము స్వప్నంలో తెలివి వచ్చింది బుద్ధుడు తెలుగుతో వచ్చింది ఇప్పుడు వాడికి నేను భిక్షగాన్ని అయిపోయానని దుఃఖిస్తూ కూర్చుంటాడా అది స్పృశత్వం దీని మీద మీరు విన్నదే జనక మహారాజు అష్టావక్ర మహర్షిని అడిగాడు ఏమని మహర్షి నేను నిన్న స్వప్నంలో బిచ్చమెత్తుకున్నాను ఇప్పుడు నేను చక్రవర్తిని అంటావా బిచ్చగాడిని అంటావా అని అడిగాడు అయితే మరొకడు మరొకడైతే ఏమని చెప్పేవాడు నువ్వు బిచ్చగాడివి కదయా నువ్వు చక్రవర్తివి అని చెప్పుండేవాడు అష్టావక్ర మహర్షి ఏం చెప్పాడంటే నువ్వు చక్రవర్తివి కావు బిచ్చగాడివి కావు అని చెప్పాడు ఆయన కనుక స్వప్నమునందున్న చక్రవర్తి పదవి కానీ బెచ్చమెత్తుకొనుట కానీ మేల్కొన్న వాణిని స్పృశించండి అలాగే ఈ అనే మహామోహములో ఉన్నవాళ్ళు చక్రవర్తి పదవిలో ఉన్నంత మాత్రాన వారి స్వరూపాన్ని అది స్పృశించదు రెచ్చగెత్తుకునే స్థితిలో ఉన్నప్పుడు కూడా వాడి స్వరూపాన్ని అది స్పృశించదు కాబట్టి వాడు చక్రవర్తియే కావచ్చు లేక బిచ్చం ఎత్తుకునేవాడే కావచ్చు వాడు ద్వైత భావంలో ఉన్నంత వరకు భ్రాంతుడే ఆ భ్రాంతుడు అనే మాట అది మాయదు ఉత్తమాధమ భావశ్చేతాం సదస్సు స్వప్నస్థరాజ్యభిక్షాభ్యాం నబుద్ధ స్పృశ్యతే ఖలు తస్మాన్ ముముక్షు జన్మైవ మతిర్జీవేశవాదయో కార్యాకింతు బ్రహ్మతత్వం విచార్యం బుద్ధ్యతాంచతత్ ఈ సెక్షన్ లో విద్యారణ్య స్వామికి చాలా నిక్కచ్చిగా మోమోటమీ లేకుండా మాట్లాడుతున్నాడు నేను ఆ శ్లోకం చూసి కూడా నేను ఆశ్చర్యపోయాను పునార్చకాది యోగాంత అనే అర్చక శబ్దానికి పూజించువాడు అని అర్థం కూడా చెప్పచ్చు శిలా మీద పక్కన చెట్టు చేమలని మొదలు మొదలుపెట్టి అని ఆయన ఆ విధంగా అందరినీ బ్రహ్మ నుంచి బ్రహ్మదేవుడు మొదలు మొదలుపెట్టి తుడు వరకు అందరినీ మొట్టిగా వేసేస్తున్నాడు ఆయన ఇక్కడ ఏమంటున్నాడంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి మీ ముందు అనేక వికల్పములు కావు సరే సంసారం మీద శ్రద్ధ వదిలిపెట్టారు సంసారాన్ని చూశారు దాంట్లో మంచి చెడు చూశారు వాళ్ళకి డబ్బు పోగేశారు అనేక భోగాలను కూడా తీసేశారు ఏదో కొంత విరక్తి పుట్టింది అందుకోసమే కదా వేదాంత క్లాస్కి వచ్చింది లేకపోతే ధనమునందు విరక్తి పుట్టలేదు భోగం ఎందు విరక్తి పుట్టలేదు అంటే ఎక్కడికి వెళ్ళి కూర్చుంటారు అయితే ఈ టైంలో టీవీలో మంచి మంచి ప్రోగ్రాంలు వస్తాయి తర్వాత హోటల్లో కూర్చుని టిఫిన్ చేయడానికి అనుకూలమైన టైం ఇది ఇప్పుడు కనుక మైసూర్ బజ్జీ కాఫీ అంటే బెస్ట్ కాంబినేషన్ ఒక నాలుగు మైసూరు బజ్జీలు తినేసి కాఫీ తాగేస్తే ఫిల్టర్ కాఫీ ఎలా పడితే అలా ఉత్సాహంగా కబుర్లు చెప్పుకుంటారో సిగరెట్ కూడా విడిగిపోతుంది మొత్తం ప్రపంచం అంతా అదంతా అదంతా విడిపెట్టి ఇక్కడ కూర్చుకుంటున్నారు ఇక్కడికి వస్తే ఇక్కడ ఏ కండిషన్ లేదు ఏమీ లేదు కింద వాళ్ళు మోకాలు నొప్పి కూర్చోవాలి కొన్ని కుర్చీలో కూర్చున్న వాళ్ళకి మాత్రం నా పాఠం అలాగా అది అలాగా మహాప్రవాహంలాగా పొట్టునే ఉంటుంది అదే ఒక ఒలికి వచ్చేది కాదు పెట్టేది కాదు అంతా చెప్పింది ఏమి చెప్పి పాడిన పాట అయినా తెలియదు కొత్త పాట ఏమో తేడా తెలియకుండా ఉంటుంది ఎందుకు తాపత్రయం అంత అని అనుకున్నారా అనుకోలేదు దాని ఎందుకు విరక్తి ఉండబట్టే వచ్చారు దేవాలయానికి వెళ్ళిన వాళ్ళు కూడా అంతే వాళ్ళు అక్కడ విరక్తి ఉండబట్టే కదా దేవాలయానికి వచ్చారు ఏదో పూజనే అతనే అక్కడ విరక్తి ఉండబట్టే వెళ్ళి అక్కడ కూర్చుని ఏదో సంతానం పడుతున్నారు అక్కడ కూడా సౌకర్యాలు ఉండవు దేవాలయం లోపల అనుకూలం ఉంటుంది అలా నిలబడడం నిలువు జీతం నిలబడైనా ఉండాలి అయితే మోకాల నొప్పులతో కూలబడనైనా కూడా అక్కడ మాత్రం సుఖమేమున్నది అయినా కూడా సంసారం ముందుల విరక్తితోటి మీరు వచ్చారు అయితే మీకు ఏం కావాలో మీకు తెలుసు వచ్చాడా సంసారమునందు విరక్తి వరకు మీకు ఫుల్ మార్కులు ఫిఫ్టీ మార్క్స్ మీద మార్కులు వచ్చేసాయి మిగతా ఫిఫ్టీ దగ్గరే పేచి మీకు ఏం కావాలో మీకు తెలుసా మీరు ఏదైనా మంత్రం ఇస్తే జపం చేస్తున్నారు ఏం జపం చేస్తాను ఏ మంత్రం కావాలో చెప్తున్నారు ఉచ్చిష్ట గణపతి మంత్రం ఇస్తే జపం ఉచ్ఛిష్ట మామూలు గణపతి సర్పంలో ఉచ్ఛిష్ట గణపతి కావాలి కాలభైరవ మంత్రం జపం చేస్తారు ఇలా మొదలు ఆయన అలా చెప్పి ఆయన ఒక ఆయన ఉంటాడు నువ్వు కాలభైరవ జపం చేయాలి ఏమిటి కాలభైరవ కాలభైరవ జపం ఏం చేయాలి ఐం హ్రీం క్లీం అని మొదలు పెట్టాలి కాం కాలభైరవాయ నమ స్వాహ లేకపోతే శత్రువు వినాశయ వినాశయ సర్వజనం వశమానయ స్వాహ అనే మంత్రం అది విన్నాను నేను విని ఎందుకంటే ఊళ్ళో వాళ్ళందరూ మీకు వశమైతే ఏం చేస్తారు మీరు అని అడిగాను అంటే ఉల్లవాళ్ళు అసలు శివమని మరి మీరు మంత్రం చెప్పి సర్వజనం సమానయ స్వాహ అని హోమం చేస్తున్నారు కదా ఇప్పుడు ఇక్కడ వంద మంది కూర్చున్నారు మీరు హోమం చేస్తుంటే చూస్తున్నారు వీళ్ళందరూ మీకు విషమైపోయారు అనుకోండి ఏం చేస్తారు వీళ్ళందరినీ వీళ్ళందరినీ వెంట తిప్పుకుంటారా అదే దాని అర్థం అండి మీరు మరి ఏం ఇంతవరకు ఏం చేస్తున్నారు సర్వజనం వశమానయ స్వాహ ఏదో ఇలాంటి మంత్రం అట్టుకొట్టుకుని దాన్ని జపం చేస్తాం అయితే హోమం చేస్తాం ఏదో చేసుకుంటాం ఇంకొక ఆయన ఉంటాడు తీర్థయాత్ర అంటాడు మాకు మిత్రుడు ఒక ఆయన తర్వాత కాలం చేశారు ఆయన ఆయన ఆ కి ఆ తీర్థయాత్ర మీరు శబరిమల వెళ్ళాలనుకోండి మీకు వ్యక్తి కోరుకుందనుకోండి ఆయన దగ్గర రిజిస్టర్ చేసేస్తాం ఆయన మిమ్మల్ని శబరిమల తీసుకెళ్తాం ఏదో చిన్న పేమెంట్ ఉంటుంది దానికి అవసరం పేమెంట్ ఉంటుంది ఎవరికింగ్ హీ విల్ టేక్ కేర్ అంటే రైల్వే రిజర్వేషన్స్ అక్కడ రూము అక్కడ పూజ దేవాలయం అన్ని చూసుకుంటారు అది శబరిమల సీజన్లో తర్వాత శబరిమల సీజన్ అయిపోతే మీరు చార్ధామ్ సీజన్ ఉందనుకోండి దాన్ని తీసుకెళ్తారు వెళ్ళిపోతారు అలాగా వీళ్ళు వెళ్ళిపోతారు ఒకప్పుడు కాశీ వెళ్ళడమే గొప్ప యాత్ర ఉంది కాశీ వెళ్ళాడంటే ఇంకా వాడు పోయినట్టే ఇంతమంది తిరిగి రాడు అని అనుకునేవారు కాశీ వెళ్ళిపోయాడంటే ఇంక వెళ్ళిపోయిందంటే ఇంకా వాడు వెనక్కి వస్తాడని నమ్మకం కాదు ఇప్పుడు కాశీ వెళ్ళంటే ఎంతండి ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళినట్టే ఏముంది మరి ఇక్కడి నుంచి స్పైస్ చెక్ వాళ్ళకి నాన్ స్టాప్ ఫ్లైట్ ఉంది కాశీ నేను మొన్న ఏదో అవసరం వచ్చి చూశాను non stop flight Hyderabad to Varanasi అంటే వెళ్ళి వాడు అంచేతనే మీరు తీర్థయాత్రను కూడా పైకి పుష్ చేయాల్సి నాశీస్ అనుకున్నది మరి ఎక్కడికి వెళ్ళాలి బదరి వెళ్ళాలి మనీస్ అనుకున్నది గంగోత్రి వెళ్ళాలి మనీస్ అనుకున్నది గోముఖ వెళ్ళాలి అది సరిపడదు ఇంకా పైన ఏదైనా ఉంటే అక్కడ ఇంకా పైన ఏముంది మానసరోవరం ఇంకా పైన ఏముంది కైలాసం ఇంకా పైన ఏముంది కాబట్టి ఇదొక ట్రిప్ దాన్ని ట్రిప్ అంటారు అదొక ట్రిప్ తర్వాత ఇంకొక గ్రూప్ ఉంటుంది వాళ్ళు ఏమంటారంటే మేము విష్ణు సహస్రనామం పారాయణ చేస్తూ ఉంటాం విష్ణు సహస్రనామం మంచిది దాన్ని అర్థం తెలుసుకోవాలి కానీ దాన్ని నూట ఎనిమిది సార్లు హైదరాబాద్ లో నూట విజయాలు శ్రీశైలంలో నూట ఎనిమిది సార్లు తిరుపతిలో అలా పారాయణ చేస్తాం ఏదో టేబుల్ కార్డు ఇక్కడ పది సార్లు అక్కడ పది సార్లు అక్కడ పది సార్లు పెట్టినట్టు ఉంది కదా అని వాళ్ళు చూసుకోవాలి ఇలాగే ఎవరికి తోచింది వాళ్ళు చేస్తారు అందరూ విరక్తితో ఇక్కడికి వచ్చేదన్నది ఫిఫ్టీ మార్కులు పడ్డాయి ఆ తర్వాత ఏం చేస్తాడన్నది ఆలోచించాలి ఆలోచించే స్వభావం ఉండాలి స్వామి ఏమవుతున్నాడంటే చూడు జీవుడు లేదు ఈశ్వరుడు లేదు అనే వ్యామోహంలో పడి నువ్వు ఏం చేసినా దానివల్ల ఒరిగిదేమీ లేదు నువ్వు యాభై మార్కులు వేసేసాను నీకు వచ్చావు విరక్తులవే వచ్చావు వచ్చినందుకు గాను జీవుడు వేరు ఈశ్వరుడు వేరు అని చెప్పే సిస్టమ్స్ ఉన్నాయి హండ్రెడ్స్ ఆఫ్ సిస్టమ్స్ అది ఎలా ఉంటాయి వాటిల్లో పడ్డానంటే నువ్వు ఖర్చు అయిపోతావు తప్ప ఏమీ ఉపయోగం నువ్వేం చేస్తావంటే ఆత్మవిచారం చేసి ఆలోచన బ్రహ్మతత్వమును విచారించవలని అని నిశ్చయించుకున్నాను విచారణ చేసి తెలియవలని అని అది నీకు ఉద్యోగం అది నీకు అంతే తప్ప నువ్వు ఈ దారి ఆ దారి ఆ దారి ఆ దారి ఈ దారిలో ఏమీ ఉపయోగపడదు సరైన దారి ఒకటి ఉన్నది నాకు ఒక ఒక కైండ్ ఆఫ్ ఒక మీమాంస అంటే ఒక సందిగ్ధంలో నేను పడ్డాను ఈ పని మనం చేయాలా వద్దా మనకి ఎందుకు మానేద్దామా అలాగే మన మనం చేద్దాము లేదంటే ఏమిటి పరిస్థితి అని ఇలా ఉన్నాను ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడడం జరిగింది ఆయన అన్నాడు మీరు ఎందుకంటే చెట్టు వేయడం మీరు ఆగండి ఇవి ఇలా చేస్తే అతను అవుతుంది అన్నాడు నేను కొంచెం సందేహించాను ఏది ఇంత ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు ఇతను చేసేస్తున్నాడా అని సందేహించాను సందేహించి మళ్ళీ క్వశ్చన్ చేశాను క్వశ్చన్ చేసి నేను ఏమో ఇంకో నాలుగైదు మెథడ్స్ నేను ట్రై చేస్తాను దీన్ని ఒకటి రాశాను వాడికి ఒకటి రాశాను ఇంకోటి చేశాను ఇంకోటి చేశాను మళ్ళీ ఎందుకో శంక కలిగి ఇదంతా నాకు ఎక్కడా దారి దొరకట్లేదు శంక కలిగి మళ్ళీ అతన్నే అడిగాను ఏమయ్యా నువ్వేమో ఏదో అరచేతిలో వైకుంఠం చూపించినట్టుగా మాట్లాడతాను నేను నాలుగైదు చోట్ల వాసం చేస్తే నాకు ఎక్కడ దారి కనపడలేదు మీరు ఎందుకంటే అలా కనపడతాను మీరు ఊరుకోండి హాయిగా నిద్రపోండి వెళ్ళి నేను చూస్తాను సంగతి అన్నాను నేను ఏం చేశానంటే రెండోసారి అంటున్నాడు ఈ మాట నాతో నా యొక్క ప్రమాణం గలవాడు నేనంటే ఒక మర్యాద గలవాడు గౌరవసారి వస్తున్నాడు మీరేమీ ఆలోచన మీరు అసలు ఆలోచించడం నేను చూస్తాను వదిలిపెట్టేస్తాను నేను చెప్తాను వదిలిపెట్టేస్తున్నాను ఇంకా ఐ ఓన్ డిస్కస్ సరే అతను చెప్పిన టైంకి వెళ్ళి నా పరిస్థితి తీసుకొస్తాను అలా ఉండాలి అంతేగాని గంగా తీరే గంగాదాస యమునా తీరే యమునాదాస అన్నట్టు ఇటు పండిత్ అటు పండిత్ నేనేదో దృష్టాంతం చెప్పాను కాబట్టి ఈ మంత్రం ఆ తంత్రం ఆ యంత్రం ఈ తీర్థయాత్ర ఆ పూజ ఈ పునస్కారం అంటే ఇలా ఈ ఉపాసన ఆ దేవత మీరు ఎన్నెన్ని చేయగలుగుతారు ఒక జీవితకాలం అందులో సగం జీవితం మూడు రోజుల జీవితం అయిపోయేట ప్రవేశించారు పైగా ఒకటే ఏదో పదవేట ప్రవేశిస్తే ఎన్నింటినైనా చూడొచ్చు ఎనభై రెండు కొన్నాళ్ళు వేదం వల్లించి దీంట్లోకి రావచ్చు పదవేట ప్రవేశిస్తే మీకు ఎంత ప్రేరణ చాలా ఉంటుంది ఆప్షన్స్ అనేక ఉంటాయి డెబ్బై రెండు దీంట్లో ప్రవేశించి మీరు ఇవన్నీ ఏం చేయగలుగుతారు తీర్థయాత్రలు ఏం చేస్తారు గోకర్ణంలో స్నానం చేస్తే స్వర్గానికి వెళ్ళిపోతారు వెళ్ళినైతే వెళ్ళి స్నానం చేయాలి గోకర్ణంలో ఎక్కడో గోకర్ణం వెతికి పట్టుకోండి కదా కాబట్టి కాదు ఒక జనరల్ ప్రిన్సిపల్ జీవుడు వేరు ఈశ్వరుడు వేరు నేను వైష్ణవులు అనొద్దు శైవులు అనొద్దు శాస్త్రీయులు అనొద్దు ఏమే అనొద్దు ఎందుకు పేరు పెట్టి ఎందుకు అనాలి జీవుడు వేరు ఈశ్వరుడు వేరు అనేవాడి వల్ల మీకు ఉపకారం లేదు ఆ భేద బుద్ధితో ముందుకు అడుగు వల్ల మీకేమీ ఒరిగేది ఉండదు అయితే ఏం చేయమంటారు అద్వైతం అద్వైతం అని చెప్పి సెలవమంటారా అలా కాదు సత్యమేమి ఆత్మస్వరూపం ఏమి ఈ జగత్ కారణం బ్రహ్మ అనుకున్నారు అది ఏంటి అదే ఆత్మ నేను ఎవరు విచారించడం ప్రారంభించింది అనులోచనం చేసినంత కాలం చేసేవు ఇప్పుడు ఆలోచన ఉండదు అనులోచన అంటే ఏమిటో తెలుసునండి మేము వేదం వల్లిస్తూ ఉండేవాళ్ళం గురువు గారు అంటాను నేను రెండు నమస్తే రుద్రమన్యువే అని గురువు గారు అంటారు నమస్తే రుద్రమన్యువే నమస్తే రుద్రమన్యువే అని మనం రెండు ఇకో దక్షవే నమ అంటారు ఇకో దక్షవే నమ ఇకో అని మనం దీన్ని అనుచానము అంటే ఆయన అన్నదాన్ని మనం అంటాం అనుభక్తి ఆయన ఏంటంటే అది అంటాం ఆయన అన్నదాన్ని రెండు సార్లు అలాగే గురుస్వామి అన్నది మనం అంటాం గురుస్వామి శరణాది అప్పో అంటే నువ్వు శరణం గురుస్వామి తూర్పుపోయి నడిస్తే వీడు తూర్పుపోయి నడుస్తాడు ఆయన నిలబడితే వీడు నిలబడతాడు ఆయన మళ్ళీ నెత్తి మీద నిలబెట్టుకుంటే వీడు నెత్తి మీద పెట్టుకుంటాడు ఆయన ఎడవైపు తిరిగితే వీడు మళ్ళీ ఎడవైపు తిరుగుతాడు వీడు బతికింటే అనులోచనమే తప్ప ఆలోచనమే పద్ధతి కాదు అనులోచన కొంతవరకు అవసరం పిల్లవాడు తల్లి నడిపించిన విధంగా నడుస్తారు తల్లి అడుగుల్లో నడుస్తారు తండ్రి వెనకాల నడుస్తారు ఫుట్పాత్లో నడిచేవాడు తండ్రి గారు ముందు నడుస్తారు మనం వెనకాల నడుచుకుంటూ వెళ్తాం మనకి బేసిక్ దాటి పట్టుకోవాల్సిన రుచి మనకు ఉండదు అలా కొంతకాలం నడుస్తుంది అవసరమే అసలు దీనికి ఎంతకాలం అలాగే ఉంటారు అనులోచన పక్కన పెట్టండి ఆలోచన మొదలు పెట్టండి ఈ జగత్తు యొక్క స్వరూపం ఎక్కిది ఇది నామరూపాత్మకము చించనమైనది స్థిరమైనది కాదు దీని మూలములందు ఉన్న తత్వం ఏమి నేను ఎవరు ఆ తత్వము ఈ తత్వము రెండు వేరువేరా ఒక్కట తత్వం రెండవుతుందా అవుతుందా ఈ విధంగా ఆలోచించటం మొదలుపెట్టండి మొదలుపెట్టి మీరు బ్రహ్మతత్వాన్ని తెలుసుకోండి అప్పుడు మీకు మోక్షము లభించారు మీరు చేయాల్సిన పదే అది అది చేయడం మానేసి విద్యలో పిచ్చి పిచ్చి ఇప్పుడు వాడికి ఏదో రోగం వచ్చింది సంసారమే ఒక రోగం పవరోగము ఉన్నారు రోగం వస్తే ఏం చేయాలి ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాలి ఆ ఫిజిషియన్ ఎవిడెన్స్ బేస్డ్ వైద్యం చేస్తాను ఆ ఫిజిషియన్ వెంటనే నాకు రోగానికి అన్ని మందులు నా దగ్గర ఉన్నాయి నేను రెడీగా ఉన్నాను ఏ రోగాన్నైనా నేను మాయం చేసేస్తాను అండవు మీరు గమనించడం లేదో అని అండవు అలా ఏ ఫిజిషియన్ చదువుకున్న ఫిజిషియన్ ఎవడో అన్నారు మేము అన్ని వ్యాధులను మానించగలము అని ఎవడైనా ఫిజిషియన్ అన్నాడా మీకు అలాగా అందం మీరు వెళ్ళగానే నాడి చూస్తారు స్టెటస్కోప్ పెట్టి మీ ఊపిరితిత్తులు లంగ్స్ వాటి పరిస్థితిని ఒకసారి పరిశీలించుకుంటారు మొత్తం మీద ఎలాగైనా కొట్టి మీకు నొప్పి కలుగుతుందా ఏమిటి లోపల ఇంటెస్టైన్స్ ఎలా ఉన్నాయో పట్టేస్తారు పసిగడతారు ఆ తర్వాత ఎక్స్రే తీసుకుని అయితే అల్ట్రా అల్ట్రా అల్ట్రా సౌండ్ తీసుకుని పంపించేస్తారు అన్నీ నాకు తెలుసా నా అన్నం మీరు హోమియోపతి ఆయన దగ్గరికి వెళ్ళండి ఈ ప్రపంచం భూలోకంలో ఉన్న రోగాలే కాకుండా భూమర్లోక సువర్లోకములలో రోగములలో కూడా నేను పన్నెండు లవణములతో కుదురుస్తాను అని చెప్పాను ముందు మీరు అడగకుండానే చెప్తాను హోమియోపతి ఆయుర్వేదంలో ఇప్పుడు ఆయన దగ్గర ఓ అరడజన్ సీసాలు ఉంటాయి ఓ అరడజన్ సీసాలు గుళికలు లేఖ్యములు అరకులు కలిపి ఒక రెండు నెలలు మూడు నెలలు ఉంటాయి క్యాన్సర్ మొదలుపెట్టి నొప్పి వరకు అన్నింటినీ క్యూర్ చేసేస్తారు ఆయన క్యూర్ చెయ్యని వ్యాధి లేదు అసలు సృష్టిలో మీరు ఫోన్ చేయండి ఆయుర్వేద వైద్యశాలకు ఫోన్ చేసేవాళ్ళు మా దగ్గర ఈసోఫేగా సైటిస్ వ్యాధికి మీ దగ్గర మందు ఉంది వచ్చేసేయండి లేకపోతే మోస్ట్ అడ్వాన్స్డ్ లూకమియా ఉందంటే మీరు వచ్చేయండి మేము అన్నీ చేస్తాం అన్నిటికీ వచ్చేది ఎందుకంటే ఎవిడెన్స్ బేస్డ్ కాదుగా ఏది ఎవిడెన్స్ ఇది నువ్వు అసలు ఎవిడెన్స్ చూసిన ఎవిడెన్స్ ని కలెక్ట్ చేసే ప్రాసెస్ లేదుగా ఏదో ప్రశ్నలు ఏవో అడుగుతాడు చాలా తోకాలు ప్రశ్నలు అదే అదే ఎవిడెన్స్ కాబట్టి మీరు రోగం వచ్చిన దానికి మంచి ఫిజిషియన్ మీకు వెళ్ళద్దు ఆ ఫిజిషియన్ చెప్పినటువంటి ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ వాడద్దు అలాగే సంసారం అనే రోగం ఉన్నప్పుడు బ్రహ్మవేత్త దగ్గరికి వెళ్ళాలి కానీ అదే సంసారంలో వాడు పరిభ్రమిస్తూ గిలగిలాడుతూ ఇంకా వాడి దగ్గరికి వెళ్తే వాడు మిమ్మల్ని భరిస్తాడు నువ్వు వరదలో కొట్టుకుపోతావు మరో కొట్టుకుపోతున్న వాళ్ళే నేనే రక్షించాలంటే సరే వస్తున్నాను రక్షిస్తాడు ఎవరే రక్షిస్తున్నాను దగ్గరికి వెళ్ళాలి సంసారం వ్యాధికి మందు పాడేస్తారు అంతేగాని ఈ సంసారం దగ్గరికి వెళ్తే మరి అనుభూతి స్వరూపాచార్య అని మాండూక్యం మీద రాసిన ఆయన ఆయన కొన్ని సూచనలు ఇచ్చాడు నువ్వు కర్మశుడు ఉంటాడు నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి కర్మ చేస్తే మోక్షం వస్తుందని చెప్పాడు వాడు ఈజీ లిబరేటెడ్ ఈ ఫైండ్ అతను మోక్షమును పొందినాడా అడుగు అతను ఏమని మీకు మోక్షము లభించినదా మీరు కర్మ చేసి ముక్తులైనారా అని చెప్పి అడుగు ఉపాసకుడు ఉంటాడు ఆయన అడుగు ఎవరు మీరు ఉపాసన ద్వారా ముక్తులయ్యారా అని అడుగు ఆయన కాల ఇది విధ అనే తోట మాండూత్యంలో ఈ కాలగణనం చేసేవాడు ఉంటాడు కాలగణనం చేస్తాడు అన్ని లెక్క అన్ని లెక్కలు వేసుకోండి అన్ని అంకెలే ఏమండి మీరు ఎప్పుడు పుట్టారు అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఫలానా తారీఖు పదో తారీఖు ఎప్పుడు పుట్టారు అంటే వెంటనే అంకెలు వేసుకుంటారు ఎన్ని అంకెలు వేస్తాడు నాలుగు నాలుగు లైన్ల నిండా అంచులు వేస్తారు ఎక్కడ పుట్టారు అక్షాంశము రేఖాంశము అంటే అంకెలు వేస్తాడు అంత అంకెలే పూర్వం ఈ అంకెలు తెలుగులో తెలుగు అంకెలు వేసేవారు ఎవరికీ అర్థం కావాలి పంచాంగం తెలుగు అంకెలలో ఉండేది యాభై రెండు అంటే ఇలా వేసి ఇలా ఇలా వేసేది ఈ పిచ్చి సిటీ బస్సు దెబ్బ ఈ పిచ్చి సిటీ బస్సు ఎవరికి తెలియదు ఎందుకు అలా వేడి ఎందుకు మనకి తెలుసు వాడు మిమ్మల్ని ఉద్ధరిస్తాడు ఉద్ధరిస్తాడు వాడు ఉద్ధరింపబడ్డా అని అడిగారు అనుభూతి స్వరూపాచార్య వాడు ఉద్ధరింపబడలేదు మిమ్మల్ని ఉద్ధరిస్తాడండి వాడి అంకెలు వాడు వేసుకున్నాడా వాడి అంకెల్లో వాడికి ఏమైనా మార్గం కనపడిందా నువ్వు చూసుకోది ఈ విధంగా అక్కడ ఏదో దేవుడు ఉన్నాడు ఇక్కడ నువ్వు ఉన్నావు అని వాడి దగ్గరికి అక్కడ గ్రహం ఉంది ఇక్కడ నువ్వు ఉన్నావు అని వాడి దగ్గరికి ఈ భేదం వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మిమ్మల్ని శంకరగిరి మన్యాలు పట్టించడానికి ఉపయోగపడతారు తప్ప ఏమీ ఉపయోగం ఉండదు నువ్వు బ్రహ్మవేత్త దగ్గరికి వెళ్ళు బ్రహ్మస్వరూపాన్ని విచారణ చేయి తెలుసుకో నువ్వు కృతార్థుడవుతావు మళ్ళీ క్లాస్లో పూర్తి చేద్దాం ఓం పూర్ణమద పూర్ణమిదం